తెలిసిన మాటలు నీ సముఖంబునదీకొని నిన్నడుగకపోదు సులభుడవన్నిట ప్రాణనాథుడవు తొప్పుగా నానతీయగదే నీవే బలవంతుడవో నీకంటే కర్మము బలువో కైవసముగా నేనెంచి చూచితే కర్మము కంటే బలువుడవు భూవలయంబుల ప్రారబ్ధంబులు భోగించవలెనని అంటివా వావిరీట్లయితే నీ దేవత్వమునకు వెలితిగదే అయినాగాని లోకము లోపల అది నీ ఆజ్ఞని తలచితిమా నేను నీ శరణు జొచ్చిన మీదట నీవే పరిహరించగవలదా కానిపించే నాకిక నొక బుద్ధి కర్మముపై నెపమటువేసి పూనుచు పొంబునకై భువిని వినోదముగాబోలు ఎందాక జీవులతోడుత వేలాటంబులు జరపెదవు అందరికిని నీవే తల్లిదండ్రివియ్యయి రక్షింపుచు నున్నాడవు కందువ తెలిసెను శ్రీవెంకటేశ్వర కర్తవు ఎట్టు చేసిన మేలు చందమాయనిది తగవవు నీకును సంతోషించితిమిటునేమూ